ద్వారా కూడా నాశనం చేయించుకున్నారు కనుక కళ్ళున్న ప్రజలారా గుణపాఠం నేర్చుకోండి ولولا أن كتب الله عليهم الجلاء لعذبهم في الدنيا ولهم في الآخرة عذاب النار ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاق الله فإن الله شديد العقاب وكبيلا الله దేశ బహిష్కార విషయాన్ని వారి నొసట వ్రాసి ఉండకపోతే ప్రపంచంలోనే ఆయన వారిని శిక్షించి ఉండేవాడు పరలోకంలో వారి కొరకు నరక శిక్ష ఉండనే ఉంది వారు అల్లాను ఆయన ప్రవక్తను వ్యతిరేకించినందువల్లనే ఇదంతా జరిగింది అల్లాను ఎవడు వ్యతిరేకించినా వాడిని అల్లాహ్ చాలా కఠినంగా శిక్షిస్తాడు ما قطعتم من لينة أو تركتموها قائمة على أصولها فبإذن الله وليخزي الفاسقين మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో లేక ఏ ఖర్జూరపు చెట్లను వాటి వ్రేళ్లపై యథాతథంగా ఉండనిచ్చారో ఇదంతా అల్లా ఆజ్ఞతోనే జరిగింది అల్లాహ్ ఈ ఆజ్ఞను దుర్మార్గులను అవమానపరిచేందుకు ఇచ్చాడు وما أفاء الله على رسوله منهم فما أوجثتم عليه من خيل ولا ركاب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 ఆయన ప్రసన్నతను కోరుకుంటున్నారు ఇంకా వారు అల్లాకు ఆయన ప్రవక్తకు సహాయపడేందుకు సదా సంసిద్ధంగా ఉంటారు వారే రుజువర్తనులు ఇంకా ఆ ఆస్తులలో ఈ శరణార్థుల రాకకు పూర్వమే విశ్వసించి వలస కేంద్రంలో స్థిరపడిన వారికి కూడా హక్కు ఉంది వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు వారికి ఏది ఇవ్వబడినా దాని అవసరం సైతం ఉన్నట్లుగా వారు తమ మనస్సులలో భావించరు వారు స్వయంగా అగత్యం కలవారైనప్పటికీ తమ కంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు వాస్తవానికి హృదయ లోభత్వము నుండి రక్షింపబడిన వారే సాఫల్యం పొందేవారు ఇంకా ఆ ఆస్తులలో వారి తరువాత వచ్చిన వారికి కూడా హక్కు ఉంది వారు ఇలా అంటారు ఓ ప్రభూ మమ్మల్ని మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు మా హృదయాలలో విశ్వాసుల పట్ల ఎలాంటి ద్వేషాన్ని కలిగించకు మా ప్రభు నీవు చాలా కనికరించేవాడవు కరుణామయుడవును ألم تر إلى الذين نافقوا يقولون لإخوانهم الذين كفروا من أهل الكتاب لئن أخرجتم لئن أخرجتم لنخرجن معكم ولا نطيع فيكم أحدا أبدا وإن قتلتم لننصرنكم والله يشهد إنهم لكاذبون لئن أخرجوا لا يخرجون معهم ولئن قتلوا لا ينصرونهم ۖ ولئن نصروهم ليولن الأدبار ثم لا ينصرون لأنتم أشد رهبة في صدورهم من الله ذلك بأنهم قوم لا يفقهون కపట వైఖరిని అవలంబించిన వారిని నీవు చూడలేదా వీరు గ్రంథ ప్రజలలోని అవిశ్వాసులైన తమ సోదరులతో ఇలా అంటారు ఒకవేళ మిమ్మల్ని బహిష్కరించటం జరిగితే మేము కూడా మీతో పాటు వస్తాము మీ వ్యవహారంలో మేము ఎవరి మాటైనా ఎంతమాత్రం వినము ఒకవేళ మీతో యుద్ధం జరిగితే మీకు మేము సహాయపడతాము కాని వీరు పరమ అసత్యపరులు దీనికి అల్లాయే సాక్షి వారు గనక బహిష్కరింపబడితే వీరు వారితో పాటు ఎంతమాత్రం వెళ్లరు ఒకవేళ వారితో యుద్ధం జరిగితే వీరు వారికి ఏమాత్రం సహాయపడరు ఒకవేళ వీరు వారికి సహాయపడినా వెన్ను చూపి పారిపోతారు ఆ తరువాత ఎక్కడ నుండి ఎలాంటి సహాయాన్ని పొందలేరు వీరి హృదయాలలో అల్లా భయం కంటే మీ భయమే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 దాని ఫలితాన్ని చవిచూసిన ప్రజల మాదిరిగానే వీరు ఉన్నారు వీరికి బాధాకరమైన శిక్ష పడుతుంది వీరి దృష్టాంతం శైతాను దృష్టాంతం మాదిరిగా ఉంది ప్రారంభంలో వాడు మానవునితో సత్యాన్ని తిరస్కరించు అని అంటాడు తీరా మానవుడు సత్యాన్ని తిరస్కరిస్తే వాడు నీ పట్ల నాకు ఏ విధమైన బాధ్యత లేదు సకల లోకాల ప్రభువైన అల్లా అంటే నాకు భయంగా ఉంది అని అంటాడు తరువాత ఆ ఇద్దరి పర్యవసానం శాశ్వతంగా నరకానికి పోవటమే దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఇదే يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم أولئك هم الفاسقون لا يستوي أصحاب النار وأصحاب الجنة أصحاب الجنة هم الفائزون విశ్వసించిన ఓ ప్రజలారా అల్లాకు భయపడండి ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి అల్లాకు భయపడుతూ ఉండండి నిశ్చయంగా అల్లాకు మీరు చేసే పనులన్నీ తెలుసు అల్లాను మరచిపోయిన వారి మాదిరిగా మీరు అయిపోకండి అల్లాను మరచిపోవడం వల్ల అల్లాహ్ వారిని తమను తాము మరచిపోయేలా చేశాడు వారే దుర్మార్గులు నరకానికి పోయేవారు స్వర్గానికి పోయేవారు ఎన్నటికీ ఒకటి కాలేరు అసలు స్వర్గానికి పోయేవారే కృతార్థులు لو أنزلنا هذا القرآن على جبل لرأيته خاشعا متصدعا من خشية الله لو أنزلنا هذا القرآن على جبل لرأيته خاشعا متصدعا من خشية الله وتلك الأمثال نضربها للناس لعلهم يتفكرون ఒకవేళ మేము ఈ హురానును ఏ పర్వతంపైనైనా అవతరింపజేస్తే అది అల్లా భయం వల్ల కృంగిపోయి బ్రద్దలైపోవడాన్ని నీవు చూస్తావు ప్రజలు తమ స్థితిని గురించి ఆలోచించాలని మేము ఈ దృష్టాంతాలను వారి ముందు ఉంచుతున్నాము هو الله الذي لا إله إلا هو عالم الغيب والشهادة هو الرحمن الرحيم هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما يشركون هو الله الخالق البارئ المصور له الأسماء الحسنى يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم ఆయనే అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్యుడెవ్వడూ లేడు దృశ్యాదృశ్య విషయాలన్నీ ఎరిగినవాడు ఆయనే కరుణామయుడు కృపాశీలుడు ఆయనే అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్యుడెవ్వడూ లేడు ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు సురక్షితుడు శాంతి ప్రదాత సంరక్షకుడు సర్వాధికుడు తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలుపరచేవాడు ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడు అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు దానిని అమలుపరచేవాడు ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు ఆయనకు మంచి పేర్లు ఉన్నాయి ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువు ఆయనను స్మరిస్తోంది ఆయన సర్వాధికుడు వివేకవంతుడును